किञ्च नैव तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः न एव तस्य परमात्मरते कृतेन कर्मणा अर्थः प्रयोजनम् अस्ति अस्तु तर्हि अकृतेन అకరణేన ప్రత్యవాయాఖ్య అనర్థ నా అకృతేన ఇహ లోకే కశ్చన కశ్చిద్ అపి రూప ఆత్మహాని లక్షణో వా నేవ అస్తి నస్య సర్వభూతేషు బ్రహ్మాదిస్థావరాంతేషు భూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయ ప్రయోజననిమిత్తక్రియాసాధ్యో వ్యపాశ్రయో వ్యపాశ్రయణం కంచిద్భూతవిశేషం ఆశ్రిత్య సాధ్య కశ్చిదర్థ అస్తి ఏన తదర్థా క్రియా అనుష్ఠేయా సత్ నత్వం ఏతస్మిన్ సర్వత సంప్లుతోదకస్థానీయే సమ్యగ్దర్శనే వర్తసే